त्वा गणपतिम् हवामहे कविम् कवीनामुपमश्रम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्वन्मूतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् ఆత్మస్వరూప నాలుగో శ్లోకం ఒకసారి అందాము యదాహి చే నేంద్రియార్థేషు అక్కడ నేంద్రియార్థేషు అనే ఉందా పుస్తకంలో నకర్మస్వనుషజ్యతే సర్వసంకల్పసన్యాసీ యోగారూఢస్తదోచ్యతే యోగారూఢుడు ఆరు రుక్షు కొండ మీదకి ఎక్కాలనుకున్నవాడు ఎక్కే ప్రయత్నంలో ఉన్నవాడు ఆరు రుక్షుడు ఎక్కేసినవాడు ఆరూఢుడు సో ఆ ఇద్దరికి ఉండే తేడాన్ని మనం క్రితం శ్లోకంలో చూసాం అరూఢుడు శమ సో సర్వ క్రియా ఉపనతి చేసి కూర్చుంటాడు కొండెక్కేసిన వాడు ఏం చేస్తాడండి కాళ్ళు దోచు కూర్చుంటాడు సంథింగ్ లైక్ దాట్ ఆరురుక్షువు మటుకు శ్రద్ధగా కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటాడు ఈ వ్యవస్థ అంతా మనం మూడో శ్లోకంలో చూసి ఉన్నాము అయితే ఇప్పుడు నేను ఆరు రుక్షువునా ఆరుఢున్నా ఎలా తెలుస్తుంది ఇదేమీ ఫిజికల్ది కాదు కదండి ఫిజికల్ అయితే ఏదో కొండెక్కేసామని ఒక ఐడియా వస్తుంది అక్కడ కూడా ఖచ్చితంగా తెలియదు అంటే మీకు టీవీలో చూస్తే ఏదో ఇలా కొండలా ఉంటుంది తప్పించి తీరా అక్కడికి వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మనం టాప్ పాయింట్కి వచ్చాము అని స్పష్టంగా తెలుస్తుందని చెప్పలేం ఫిజికల్గా కూడా కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు ఏదో ఆల్టిట్యూడ్ని నిర్ధారించేటువంటి మీటర్స్ ఏవో ఉంటాయి అది పెట్టుకెళ్తే ఓహో ఇక్కడ వచ్చాము అని తెలుస్తుంది సో అలాంటిది ఈ యోగంలో ఎంత అంతరంగ వికాసానికి సంబంధించిన సమాచారం తాను అయ్యాడా లేడా తర్వాత యోగారూఢుడు ఆ దిశలో తను పయనిస్తున్నాడా లేదా ప్రోగ్రెస్ ఎలా ఉంది ఇదంతా తెలుసుకోవాలనేటువంటి ఒక ఉత్సాహం సాధకుడికి ఉంటుంది ఈ యోగంలో సమస్య ఏమిటిందంటే ఆరంభంలో నేను ఈ మాట చెప్పాను ఇదివరలో ఆరంభంలో ప్రోగ్రెస్ వికాసం చాలా తక్కువగా ఉంది కానీ మీరు పికప్ అయిన తర్వాత మంచి క్విక్గా వికాసం వస్తుంది కాబట్టి తాను ప్రోగ్రెస్ అవుతున్నానా లేదా ఎంతవరకు వచ్చాను అని తెలుసుకునేటువంటి ఉత్సాహం సాధకుడికి ఉంటుంది అది ఎలా తెలుసుకోవటం ఆ విషయం ఈ శ్లోకంలో పరిగణ వస్తాం అవతారికి చూద్దాము అథేదాని కదా భవతి సో అథ అంటే యోగారూఢుడు యోగాన్ని ఆరు ఆరురుక్షువు వీరిద్దరికీ ఉండే పరస్పర సంబంధాన్ని గురించి ఎవరు ఏ మార్గాన్ని ఏ సాధనాన్ని టేకప్ చేయాలి అనే విషయాన్ని చెప్పిన తరువాత అథ ఇదాని ఇప్పుడు కదా యోగారూఢో భవతి యోగారూఢుడైన వాడు ఎవడు ఎలా ఉంటాడు ఎప్పుడు యోగారూఢుడైనట్టు అనే విషయాన్ని చర్చలోకి తీసుకొస్తున్నారు శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని చెప్పబోతున్నాడు నేను మీకు క్రితం క్లాస్లో ఉన్నాను గజారూఢుడు అశ్వారూఢుడు లోకంలో ప్రసిద్ధి మీరు కారు ఎక్కుతున్నారనుకోండి యానారూఢుడు అంటారు కారులో పూర్తిగా ఎక్కారంటారా లేకపోతే ఇంకా సగంలో ఎక్కున్నానా అనే డౌట్ మీకు రాదు అది ప్రసిద్ధంగా ఉంటుంది ఇంచుమించు డౌట్ రాకూడదు ప్రసిద్ధంగా ఉంటుంది కనుక కానీ ఈ యోగారూఢత్వం అనేది ప్రసిద్ధమైన విషయం కాదు కాబట్టి నేను అసలు ఆ యోగ మార్గంలో ముందుకు వెళ్తున్నానా లేదా పైకి ఏమైనా ప్రోగ్రెస్ ఉందా లేదా నేను ఎంతవరకు వచ్చాను అని తెలుసుకోవటానికి ఏదైనా ఒక ఇండికేషన్ ఉంటే బాగుంటుంది కదా ఓ పరీక్ష లాంటిది ఉంటే బాగుంటుంది కాబట్టి ఎప్పుడు వీడు యోగారూఢుడైనట్టు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు ఇప్పుడు చెప్తున్నాడు సో యదాహి నేంద్రియార్థేషు నా కర్మస్వము సజ్జతే సర్వసంకల్ప సన్యాసి పదోచ్యతే సో యదా అదా అంటే ఏదో ఒకటి ఉంటే సరిపడుతుంది యదా ఉన్నా చాలు తదా ఉన్నా చాలు కానీ రెండు వచ్చాయంటే దానికి కొంచెం ఎంఫసిస్ ఎక్కువ ఎక్కువ ఎప్పుడైతే రెండు కండిషన్స్ చెప్తున్నాడు యదా న అనుసజ్జతే న అనుసజ్జతే రెండు సార్లు రెండు నకారాలు ఉన్నాయి అనుసజ్జతే అంటే ఆసక్తిని కలిగి ఉండుట నా వేస్తే ఆసక్తి లేకుండా రెండింటి ఎందు ఆసక్తి ఉండరు ఉండకూడదు మీరు చూసుకోవాలి రెండింటి ఎందు మీకు ఆసక్తి తగ్గింది అంటే బస్ మీరు మంచి ప్రోగ్రెస్లో పడ్డారని అర్థం ఏమిటా రెండు ఒకటి కర్మస్ ఇంద్రియార్థేషు రెండోది కర్మస్సు ఇప్పుడు ఇంద్రియార్థములు అంటే ఇంద్రియముల చేత గ్రహింపబడే విషయములు అని అంటారు వాటిని ఇంద్రియార్థములు అంటారు ఇప్పుడు కన్ను ఇంద్రియము దీనికి అర్థము లేక విషయం ఏమిటి రూపం రూపాన్ని కంటితో చూస్తారు కదండి చెవి ఇంద్రియము దానికి అర్థమేమిటి శబ్ద శబ్దం ముక్కుకి అర్థమేమిటి గంధము నాలుకకు రసము చర్మానికి స్పర్శ ఇవి ఇంద్రియాలు వీటి ఎందు ఆసక్తి లేదు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే మనకి ఆసక్తి బాగా తగ్గింది వీటి మీద అని కనుక మీకు అనిపిస్తే ఓహో మీరు యోగారూఢులు అయిపోతున్నట్టు లెక్క ఎప్పుడు కూడా మనం భోగాసక్తిని కలిగి ఉంటాం భోగాల మీద ఆసక్తిని కలిగి ఉంటాం ఈ భోగాలన్నీ కూడా ఇదిగో ఇంద్రియార్థముల రూపంలోనే మీరు ఏదైనా భోగాన్ని అనుభవిస్తున్నారు అంటే అది ఏదైనా రూపం అయి ఉంటుంది సినిమా ఏదో చూస్తూ ఉండి ఉంటారు ఉంటే నేనేదో ఒక దృష్టాంతం చెప్పాను మొత్తం అంతా అదే అని అనుకోద్దు మిగతా దృష్టాంతం మీరు వర్కౌట్ చేసుకోవచ్చు ఏ వర్షం అయి ఉంటుంది అందరికీ బాగా తెలుస్తుంది ఏదో రుచిలు లేదు గంధం ఈ గంధం వెనకాల పంపుతూ ఉంటారు కూడా గంధం అంటే ఫ్రాగ్రెన్స్ ఈ సెంట్లు ఇవి కొంటారు ఒకసారి నేను కరోల్ బాబులో ఆ సెంట్ షాప్ చూశాను మా మిత్రులందరితో పాటు వెళ్ళి అక్కడ కరోల్ బాబులో ఉన్నప్పుడు ఇటు అటు కాఫీ కోసం తిరిగి ఈ సెంట్ షాప్ కనుక దాన్ని కొంత పరిశీలిస్తే ఇంత పిసినంత సీసాలో సెంటు లక్ష రూపాయలు కూడా ఉంది ఏ ఏ రేంజ్లో ఉన్నాయి ధరలు ఏ రేంజ్లో ఉన్నాయని మామూలుగా వాకప్ చేస్తే పిసినంత సీసాలో మీకు వంద రూపాయలు దొరుకుతుంది లక్ష రూపాయలు కూడా దొరుకుతుంది ఎందుకంటే లక్ష రూపాయలు కోసి ఆ పిసినంత సెంటు ఎందుకు కొనుక్కోవడం అంటే ఆ దానికి మార్కెట్లో దానికి ఉండే డిమాండ్ దానికి ఉంది అది కొనివాడి అది కావాలి మన దృష్టిలో అది వేస్ట్ మన నాకు ఊరికే ఇచ్చినా నేను తీసుకోను నీ దగ్గరే ఉంచుకో అని ఇచ్చేస్తాను కానీ అది లక్ష రూపాయలు పోసి కొని కూడా ఒకడు ఉంటాడు లోపల వాడి గంధములందు ఆసక్తి కలిగిన వాడు ఉంటాడు పెద్ద షాపు ఆ షాపు నడిపిస్తున్నాడంటే లోకంలో సెంటు వ్యామోహం కలవాడు వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి తర్వాత మనుషులు వాళ్ళకి సెంటు మీద ఉండే వ్యామోహాన్ని దేవుడి ద్వారా కూడా తీర్చుకుంటారు మీకు తెలుసు తెలియదు మధ్యలో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఈ సెట్ దేవుడికి సమర్పిస్తున్నాము ఎవరికి అల్టిమేట్ గా మీరు దేవుడికి సమర్పించిందంతా మనకి మనమే సమర్పించి సత్యనారాయణ ప్రసాదం చేస్తూ ఉంటాం బాగా నెయ్యి అవి వేసి జీడిపప్పులు అవి వేసి చేస్తూ ఉంటాం ఏమిటి చేస్తున్నారంటే దేవుడికి ప్రసాదం చేస్తున్నాము ఆ దేవుడు ఎవరో మీకు తెలుసు ఆ దేవుడు వీడు ఇక్కడ ఉన్నాడు ఆ దేవుడు బయట దేవుడు ఉంటే అలాగే నివేదన చేస్తారు నివేదన అంటే తెలుపుడు చేయడం నైవేద్యం ఏమో ఈ రోజు నీ పుణ్యమాని అని మేమేమో ఈ ప్రసాదం అంతా భక్షించబోతున్నాము సుమా అని ఆయనకి తెలుపుడు చేసేసి అదలో మనం పుచ్చుకోండి ఆయన పుచ్చుకో ఆయన పుచ్చుకుంటే మొత్తం ఇప్పుడు ఈ ఈ పూజా స్ట్రక్చర్లన్నీ మార్చాల్సి ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో నడిపించడానికి వీలు ఉండదు దానికి ఏదో మళ్ళీ మార్గాంతరాలు వెతకాల్సి ఉంటుంది ఎవరు ఋషులు మహర్షులు అందరూ కలిసి సమావేశం చేసి ఇది ఎలా కంప్లీట్ చేయడం మళ్ళీ రీరైట్ ది స్మృతి అలా అక్కర్లేకుండా ఆయన ఏం తెచ్చుకోవడం కాబట్టి సో రసము ఈ రసమునందు ఆసక్తి ఆసక్తి ఉంటుంది ఓ మహాత్ముడు నీ చూడు నీకు ఇంద్రియ భోగములయం ఉండే ఆసక్తిని ఈశ్వరుణ్ణి అడ్డు పెట్టుకుని తీర్చుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పారు నేను విన్నాను ఒక ఆయన అన్నారు ఈరోజు దేవుడికి భోగం ఏం చేస్తున్నారు అని అడిగారు సో దేవుడికి భోగం అంటే ఏముందండి మామూలుగా ఈ వడపప్పు పప్పు కదా పప్పు కాదు ఈరోజు చక్కగా పులిహార బాగా చేయండి పులిహార భోగం చేయండి నేను అడిగాను ఏమన్నా పప్పు తిని పులిహారకి తేడా పప్పు తిని విసిగెత్తిందా ఉదాహర తినాలని ఉత్సాహంగానో మంచి రుచిగా ఉంటుంది కాబట్టి ఆ భోగం రోజు గొప్ప రోజు తినలేక చేసుకోండి అని చెప్పారు కాబట్టి దేవుణ్ణి ఉంటే అలా మాట మధ్యలో పెట్టుకున్నా దాని ఇందు ఆసక్తి మనకే ఉంది కాబట్టి ఆ దేవుణ్ణి అడ్డు కూడా ఆసక్తి ఉండదు ఆసక్తి ఉందంటే అయిపోయింది యోగారూఢుడు కాలేదు అప్పుడే ప్రసాద భక్ష ప్రసాద ప్రసాదం భక్షయతి అని అలా ఏదో వాక్యం అవుతుంది సో ఆ ప్రసాద భక్షణం అనే పనిలో పడిపోయాడు ప్రసాద భక్షణం అనే కార్యక్రమం వెంట పడిపోయాడు కొంతమంది దేవాలయానికి ప్రసాద భక్షణం కోసమే వెళ్తారు మేము అలా వెళ్ళేవాళ్ళం కాబట్టి అది అది కూడా ఆసక్తే అలాంటి ఆసక్తి కూడా ఉండదు ప్రసాదం అంటే అలా నిండేడు ఒక్కొక్కటి సరంత అలా నోట్లో వేసుకుని అంటే దాన్ని ఒక భోగ భోగంగా మనం మార్చరాదు కాబట్టి సో ఆ అంశంలో కూడా భోగ దృష్టి భోగాసక్తి ఉండదు భోగాసక్తి మీకు బాగా తగ్గిపోయింది అంటే మీరు యోగారూఢులు అయిపోతున్నారు అన్నమాట ఈ మాటలు భగవద్గీతను శ్రద్ధగా చదివే విద్యార్థులకి చెప్పదగ్గ మాట ఈ మాటలు లోకంలో చెప్పారనుకోండి వాళ్ళు వెంటనే అడిగే ప్రశ్న ఏముంటుందో తెలిసిన ఏమంటే శబ్ద రూప రస స్పర్శ గంధాన్ని వదిలిపెట్టేస్తే ఇంక జీవితంలో ఇంకేం మిగిలిందండి నేను అడుగుతాను ఏం మిగిలింది అంటే ఆత్మస్వరూపం మిగులుతుంది ఏం మిగలడండి యోగారూఢుడైపోతాడు అయిపోతాడు ఈ రుచులన్నీ తింటూ కూర్చుంటే అయిపోతాడు దేవుడు ప్రసాదం కూడా మంచిది కాదు కొలిస్తున్నారో అవి బాగా ఉన్నాయనుకోండి దేవుడు ప్రసాదం తింటున్నాడు కదా అని వాళ్ళు ఏమో అది కాపాడతారు దేవుడు ప్రసాదం మనం ఎంత తినమన్నారు ఓ పిసర్ తినమన్నారు అంతేగాని దేవుడు ప్రసాదం అని నెయ్యి అది బాగా వేసింది భక్షిస్తూ కూర్చుంటే ఆ కొలిస్ట్రాల్ పెరిగిపోతుంది కాబట్టి శబ్దా శబ్దాది విషయముల మనకు ఉన్న ఆసక్తి మనకి బాగా తగ్గిపోయిందా లేదా మీరు చూసుకోవాలి ఎప్పుడైతే మీకు అలాంటి అనుభవం కలిగిందో ఈ విషయముల ఎందు ఆసక్తి నాకు బాగా తగ్గింది అనే అనుభవం మీకు ఎప్పుడైతే కలిగిందో మీరు యోగారూఢులు అయిపోతున్నారని దాని అర్థం సో అది తెలుస్తుంది ఎవరికి వాళ్ళకి తెలుసు అది ఒకటి ఇక్కడ మళ్ళీ చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను భోగము తప్పు కాదు భోగాసక్తి తప్పు ఇప్పుడు మంచిగా ప్రసాదం చేస్తా ప్రసాదం చేసే ప్రేమగా చేస్తా ఆ దేవుని యొక్క భక్తి ఆ ప్రసాదంలో కొంత దాని ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు వంట వండేవాడు ఈ తిని వాళ్ళ మీద వాడికి ఒళ్ళు మంట అనుకోండి ఆ వంట కూడా అలాగే ఉంటుంది తిని ప్రేమ ఉందనుకోండి ఆ వంటలో కూడా ఒక రుచి వస్తుంది దేవుడు అనేప్పటికీ ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో మీరు ఎప్పుడైతే చేస్తారో అది మంచి రుచిగా ఉంటుంది నోట్లో వేసుకోగానే ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది రుచిగా ఉంది కదా అని ఇప్పుడు ఏం చేయాలి మీరు దాన్ని తిరస్కరించరాదు తిరస్కరించక్కర్లేదు తిరస్కరించరాదు కూడా ఎందుకంటే భోగం తప్పు కాదు భోగం మీద ఆసక్తి కాదు సపోజ్ ఈవేళ ప్రసాదం దివ్యంగా ఉందనుకోండి మీరు చాలా సంతోషిస్తారు భోగం ఉంది రేపు ప్రసాదంలో కొంచెం తేడా వచ్చిందనుకోండి మీరు వెళ్ళి కంగారు హడావిడి చేశారంటే దాని అర్థం ఏంటి భోగాసక్తి ఉంది అని అర్థం రుచిగా ఉన్నప్పుడు రుచిగా లేనప్పుడు కూడా నిర్లిప్తంగా మీరు ఉన్నారనుకోండి అంటే మీలో భోగాసక్తి బాగా తగ్గిపోయింది కాబట్టి అలాగే ఇప్పుడు మంచి మ్యూజిక్ ఉంది శబ్దానికి చెప్తున్నాం చక్కగా ఎంజాయ్ చేస్తారు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు కానీ మ్యూజిక్ లేకపోతే కంగారు పడతారు చికాకు పడతారు ఒకప్పుడు ఈ పాట పాడేవాళ్ళు పుల్ల స్వరాలు వేసి పాట పడుతుంటారు సరిగ్గా పాడతారు అది విన్న వెంటనే ఒళ్ళు మండి ఒట్టికే వేయాలనిపిస్తుంది అంటే ఆసక్తి ఉండదు అలాంటి ఆసక్తి ఉంటుంది ఒకప్పుడు మేము వేదం బాగా చదివే రోజుల్లో అంటే ఇప్పుడు చదవట్లేదు ఇప్పుడు సన్యాసికి వేద సంబంధం కొంత తక్కువే ఉంటుంది వేదాన్ని నుంచి దృఢంగా వదిలించి రోజుల్లో రోడ్డు మీద వెళ్ళేప్పుడు ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు ఈ మంత్రాలు ఎవరో చెప్తూ ఉంటే తప్పు స్వరం పిసరంత కుండ స్వరం చెప్తే చిన్న తప్పు స్వరం చెప్తే రవిడు ఇలా చెప్తున్నాడు అని ముట్టిగా వేద్దాం అనిపించింది అలాగే డిస్టర్బ్ అయ్యేవాళ్ళు వీ గెట్ డిస్టర్బ్ దాని అర్థం ఏమిటి ఆ శబ్దం మీద ఆసక్తి ఉండదు తర్వాత క్రమంగా అలవాటైపోయిందో ఏమైపోయిందో ఎవరు ఎలా చెప్పినా ఆశీర్వదించడానికి అలవాటు సో మ్యూజిక్ విషయంలో కూడా బాగా పాడినప్పుడు ఆశీర్వచనమే బాగా పాడేస్తున్నాడు కదా అని గంటల తప్పుడు వినేసేసి అక్కడే పూలపడిపోయి వినేసేది లేదు బాగా పాడటం లేదు కదా అని వాడిని తిట్టేది ఆ విధమైనటువంటి నిర్లిప్త శబ్దం విషయంలో కూడా అవసరం సో ఈ విధంగా ఈ మొత్తం ఇంద్రియ భోగములు శబ్ద శబ్ద రూప రసస్పర్శ గ్రంథములు అనేవి ఉన్నాయే ఐదింటి ఎందు కూడా మన యొక్క ఆసక్తి బాగా తగ్గిపోతుంది అది కనుక మీకు అర్థమైతే మీరు యోగా రూపంలో అయిపోయినట్టు ఆ మార్గంలో మనం అడుగులు ముందుకు వెయ్యాలి చాలా అవసరం ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే మనం ఫిజికల్గా భౌతికంగా ఆధారపడమే కాకుండా మానసికంగా ఆధారపడతాం సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు మనం సంసారంలో ఉండి సంసారం యొక్క లక్షణం ఏమిటంటే ఈ సైకలాజికల్ డిపెండెన్స్ మానసికంగా బాహ్య పదార్థముల ఎందు శబ్దస్పర్శాదుల ఎందు ఆధారపడి ఉంటా అనే సైకలాజికల్ డిపెండెన్స్ ఏదైతే కలదో ఇది పెద్ద బంధం అదే ఆసక్తి అంటే అటువంటి ఆసక్తి లేని లేని స్థితికి యోగారూఢ స్థితి అని పేరు మీకు ఆసక్తి క్రమంగా తగ్గుతోంది అంటే మీరు యోగారూఢ స్థితి వైపు క్రమంగా పయనిస్తున్నారు అని దాని అర్థం అదొకటి మీరు గమనించాల్సి ఉంటుంది అదొకటి ఇక రెండు నా కర్మ స్వనుషజ్యతే కర్మల ఎందు ఆసక్తి లేకుండా కర్మలు మానేయడం కాదు కర్మలు ఉంటాయి కర్మలు లేని జీవితం ఉండదు కర్మలు లేని సమయం ఒకటి వస్తుంది అంతవరకు కర్మలు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది దీపం వెలుగుతూ ఉంటుంది లేకపోతే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఇవేమి ఇవన్నీ ఆర్పేశారనుకోండి రెఫ్రిజిరేటర్ హ్యూమన్ ఏదో చేస్తూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ కాలం ఏవో గ్యాడ్జెట్స్ పనిచేస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ దేహంలో ప్రాణశక్తి ఉన్నంత వరకు కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటాయి అదే కదా క్రియ అంటే పని అంటే ఏమిటండి కాళ్ళు చేతులు ఆడటమేగా కాళ్ళు ఆడటం చేతులు ఆడటం నోరు ఆడటం దీనికి కర్మ అంటే సో కర్మ ఉంటుంది జీవించి ఉన్నంత వరకు కర్మ ఉంటుంది ఇక్కడ ఆయన కర్మ ఉండకో ఉండకపోతే వాడు అవుతాడని చెప్పట్లేదు అలా ఎక్కడా చెప్పడం కర్మాసక్తి లేదు నా కర్మస్వనుషజ్యతే మీకు కర్మాసక్తి అంటే ఎలా ఉంటుందో చెప్పుకుంటారా మీరు జప ధ్యానాన్ని కూర్చున్నారనుకోండి ధ్యానాన్ని కూర్చుంటే ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ చాలే ఈ ధ్యానం ఆ పని ఉంది కదా చేసుకోవాలనిపిస్తుంది అది కర్మాసక్తి పని చేసుకోవడం కర్మాసక్తి ఆ పని చేసుకోవాలనే సంకల్పం ధ్యానానికి ఆటంకమైంది అంటే కర్మాసక్తి ఉందన్నమాట ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి క్లాసు శ్రవణం శ్రవణం జ్ఞానం ఇది కర్మ కాదు నడిచి రావడం కర్మ కూర్చోవడం కర్మ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కర్మ కాదు ఇది జ్ఞానంలో పడుతుంది సో క్లాసు క్లాసుకు వచ్చి పనుంది అనుకోండి క్లాసుకు వచ్చే సందర్భంలో ఇప్పుడు మార్కెట్లో ఆ పని ఉంది కదా క్లాస్ ఏముంది అని అది వెళ్ళిపోయారు అనుకోండి అంటే మీరు కర్మ కర్మ మంచి కర్మే అవ్వచ్చు అది కర్మాసక్తి సపోజ్ క్లాస్ అవుతుంటే మీరు దేవాలయం దర్శనానికి వెళ్ళారనుకోండి అనుకోండి అది కూడా కర్మాసక్తి క్లాసు విధులు పెట్టి మీరు మంచినీళ్ళు తాగినా కర్మశక్తి మరి శాస్త్రంలో ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే శ్రవణం అది సాక్షాత్ సాధనం మీరు శ్రవణాన్ని జ్ఞానోపాసనని పక్కన పెట్టి ఇంక ఏ పని చేసినా కర్మాసక్తి అవుతుంది మీరు సహస్రనామ పూజకు వెళ్ళినా కర్మాసక్తి అవుతుంది కాబట్టి నిత్యకర్మానుష్ఠానం చేయాలి శంకరులు అమ్మటే చెప్పబోతున్నారు మీరు నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ ఉండాలి కానీ నిత్యకర్మ అనుష్ఠానం వేరు కర్మల ఎందు ఆసక్తి వేరు కర్మల ఎందు ఆసక్తి నాలుగు రకాలుగా ఉంటుంది ఆ నాలుగు రకాల కర్మాసక్తి ఉండకూడదు కర్మలు ఉండకూడదు అని ఎక్కడ చెప్పరు శ్రీకృష్ణుడు కర్మలు ఉండకూడదు ఏంటంటే కర్మలు ఉండితే కర్మాసక్తి ఉండకూడదు ఉండదు కర్మ స్వనుషక్యతే సో కర్మాసక్తి నాలుగు రకాలు ఒకటి భోక్తృత్వాసక్తి మొదటి దాంతో ప్రారంభిద్దాం భోక్తృత్వాసక్తి ఆ కర్మ వల్ల లభించే ఫలమునందు ఆసక్తి కలిగి ఉంట అది మరి అది తప్పే కదండి సో కర్మణ్యమాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మలు స్వార్థం కోసం చేయడం కూడా తప్పు కదా స్వార్థం కోసం చేసి కర్మలు బంధిస్తాయి కేవలం లోక కళ్యాణం కోసం ఈశ్వరార్పణ బుద్ధితో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉండదు అదొక ఒక ఆసక్తి అది ఉండకూడదు రెండవ ఆసక్తి ఆసక్తి నేను కర్తను ఈ నేను కర్తను అనేది చాలా బలమైన ఆసక్తి మీరు చూస్తూ ఉంటారు ఏదో కొంత సేవ చేస్తారు సేవ చేసి తమ ఫోటో ప్రింట్ కావాలి తమ పేరు పత్రికలో ముద్రణ కావాలి ఫోటోగ్రాఫ్లో తమ ఫస్ట్ ఉండాలి తమ పేరు చెక్కాలి అక్కడ అలా ఉంటాయి దాన్ని ఆసక్తి నేను ఇంత పని చేశాను అన్నాడంటే ఆసక్తిని పడిపోయాడు అది రెండవ రకం ఆసక్తి మూడవది అకర్తృత్వాసక్తి అని ఉంటుంది అకర్తృత్వాసక్తి అంటే ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే లేవగానే వెంటనే వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేసుకోవాలని కంగారు పడుతున్నాడు అనుకోండి దాన్ని కర్తృత్వాసక్తి అంటారు పాల ప్యాకెట్ తెచ్చుకోవడం కర్తృత్వాసక్తి కాదు పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కంగారు పడిపోయి హడావుడి పడిపోయి గంగ పెట్టేసుకుంటే దాన్ని కర్తృత్వ సత్తా ఓ రోజు కోపం వచ్చి నేను ఈ వేళ నుంచి పాల ప్యాకెట్ తేను అని డిక్లేర్ చేశారనుకోండి దాన్ని అకర్తృత్వ సత్తా అర్థమైంది కదా అది తప్పే కాబట్టి నేను పాఠం చెప్పను అంటే అకర్తృత్వ సత్తా నేను పాఠం చెప్పే మనగాడిని అంటే కర్తృత్వ సత్తా అది మూడవ ఆసక్తి నాలుగవది కర్మాసక్తి కానీ కర్మాసక్తి అంటారు అంటే ఏమిటి ఏదో ఒక పని చేస్తే కానీ వాడికి నిద్ర తిట్టే నోరు కదిలే కాలు అదేదో సామెత ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం ఆ చేసేదానికి ఫలం అక్కర్లేదు చేయడం మాత్రం కావు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఏ పని లేకపోతే పాత న్యూస్ పేపర్లన్నీ పోగేసి వాటిని అమ్ము అమ్ముకుని వస్తాయి కేజీకి రెండు రూపాయలకి అక్కడెక్కడో కొంటూ ఉంటారు అక్కడికి తీసుకెళ్ళి అమ్ముకుని వస్తాయి ఏదో చేస్తాం something at the other he has to so ఆ లేని సామెతలు ఏవో సో ఆ రకంగా దాన్ని కర్మాసక్తి అంటారు అంటే ఏదో ఒకటి చేయకపోతే ఏ పని లేదనుకోండి అయ్యో ఏ పని లేదు ఎలాగా రోజు గడిచింది ఎలా అనుకుంటాడు దాన్ని అంటే కర్మ ఉంటే కానీ మనిషి నిలబడలేదు దాన్ని కర్మాసక్తి ఈ నాలుగు రకాల ఆసక్తులు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా నిరాకరించి కర్మ ఫలమునందు ఆసక్తి లేకుండగా కర్తృత్వ భావన లేకుండగా నేను చెయ్యను అనే దురాగ్రహం లేకుండగా పని లేకపోతే బతకడం ఎలాగా అనేటువంటి ఆసక్తి లేకుండగా చేయాల్సినటువంటి కర్మలన్నీ కూడా వాటంతట అవి అలాగ స్పాంటేనియస్గా నడిచిపోతూ ఉంటాయి సూర్యుడు ఉదయించినట్టుగా చంద్రుడు సమయం వచ్చినప్పుడు ఉదయించినట్టుగా నది ప్రవహించినట్టుగా గాలి వీచినట్టుగా ఈ ఈ యోగా రూపుడి యొక్క జీవితంలో క్రియలన్నీ అయిపోతూ ఉంటాయి స్పాంటేనియస్ అంటారు సహజ కర్మ అంటారు దీన్నే కాబట్టి అతి సహజంగా అవుతూ ఉంటాయి అంతేగాని వీడు నేను చేస్తున్నాను అని అనుకో దీన్ని స్వకర్మ నా కర్మ స్వనుషజ్యతే కాబట్టి మీ జీవితంలో కర్మలు ఏ విధంగా నడుస్తున్నాయి అలా సహజంగా మీకే మీకే తెలుస్తుంది ఆ సంస్కారం మీలో బాగా నాటుకున్నప్పుడు మీకే అర్థమైపోతుంది కాబట్టి ఈ రెండు లక్షణాలు ఎప్పుడైతే మనకు అనుభవానికి వచ్చాయో దాన్ని బట్టి మనం కంట్రో మనం కంక్లూషన్కి వచ్చేసేయచ్చు అబో నేను ప్రోగ్రెస్ చేస్తున్నాను యోగాభివృద్ధి యొక్క లక్షణం అది ఇప్పుడు చూడండి భోగమైన కర్తృత్వమైన కర్తృత్వమైన భోక్తృత్వమైన రెండు కూడా మీకు సంకల్పం నుంచి పుడుతుంది నేను ఈ భోగాన్ని అనుభవించాలి అనే సంకల్పం ఉంటుంది అలాగే నేను ఈ కర్మను చేసి ఈ ఫలాన్ని పొందాలి అనే కర్మ విషయకమైన సంకల్పం ఉంటుంది ఇటు భోగ సంకల్పాలను అటు కర్మ సంకల్పాలను కూడా త్యాగం చేసేస్తాం సంకల్పాలే ఉండవు సర్వ సంకల్ప సన్యాసి అది సన్యాసం గీతలో చెప్పి సన్యాసం ఎప్పుడు కూడా సంకల్పాలకు సంబంధించిన సన్యాసమే ఉంటుంది సో చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ ఇప్పుడు మీకు చిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ స్మోకింగ్ మొదలైన ఎడిక్షన్స్ ఉంటాయి వీటిని విడిచిపెట్టలేక వాళ్ళు చాలా కష్టపడుతుంటారు మనం ఏమనుకుంటాం చాలా మంది ఏమనుకుంటారంటే వీటిని విడిచిపెట్టడం అంటే ఆ భౌతికంగా విడిచిపెట్టడం అనుకుంటారు ఫిజికల్గా విడిచిపెట్టడం అనుకుంటారు కాదు ఆ సంకల్పం స్థాయిలో త్యాగం కాదు వాడు వాడు వెంటనే వీటిని విడిచిపెట్టక్కర్లేదు అని దోష దర్శనాన్ని అభ్యాసం చేయాలి ఇది చాలా చెడ్డది దీనివల్ల ఇంత హాని కలుగుతుంది దీనికి నేను బానిసనై ఉన్నాను ఈ బానిసత్వం నుంచి విముక్తి మనకు కావాలి అని వాడు దాని ఎందుకంటే దోష దర్శనాన్ని దోషాన్ని దర్శించటం దాన్ని విడిచిపెట్టేస్తే ఉండేటువంటి ఆ ఉన్నత స్థితి యొక్క మహిమని బాగా ఆకలింపు చేసుకోవటం ఈ పని చేయాలి చేస్తే వాడి సంకల్పం స్థాయిలో శుద్ధి ఏర్పడుతుంది అప్పుడు ఇంత ఫిజికల్ ఓరియంటేషన్ మిగిలి ఉంటుంది దాన్ని కొంచెం ఎఫర్ట్ తోటి న్యూట్రలైజ్ అయిపోతుంది మీరు అలా కాకుండా ఫిజికల్గా వస్తువుకు దూరంగా ఉండి మనస్సును దాని మీద ఆసక్తి పెట్టుకుంటే అది ఏమీ ఉపయోగం మా మిత్రుడు ఒక ఆయన పొడుము పిలుస్తూ ఉంది ఎందుకో మానే మానేమంటే సరే స్వామి ఇప్పుడు ఇంకా మానేసుకున్నాను అని విసిరే పొడిన డబ్బా ఉంటుందో అని విసిరేశాడు విసిరేప్పుడు నాకు అనిపించింది ఎక్కడ పడుతుందో చూస్తున్నాడని నాకు అనిపించింది నేను అన్నాను చూసావా ఎక్కడ పడుతుంది చూసావా అదే నేను చూసావు నువ్వు నాకెందుకు నువ్వు చూసావు అనిపించిందే అయిపోయింది మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ కొడుకు తెలుసు ఏమైనా పారసేవ కదా అంటే నువ్వు అన్నట్టే అయిందా స్వామిజీ నేను మళ్ళీ వెళ్ళి తెచ్చుకొచ్చాను అది కొంచెం వెతికి తెచ్చుకొచ్చాను అలా ఉంటుంది అంటే సంకల్ప సన్యాసం ముందు చేయాలి గా మీరు సన్యాసం తర్వాత సంకల్ప సన్యాసం చేసిన తర్వాత ఈ పొడి డబ్బాని అవతల పారాయక్కర్లేదు అక్కడ ఎదుర్కొండా పెట్టుకోవచ్చు అలా ఉంటుంది ఏమో ఆరు అయినా అలాగే ఉంటుంది తర్వాత పాడవచ్చు ఫిజికల్గా తోసేయటం కాదు సంకల్పంగా తోసేయటం కాబట్టి సర్వ ఇప్పుడు పెద్ద కర్మ ఏదైనా చేశారనుకోండి ఏదో పూజాడికి చేశారనుకోండి అంతా అయిన తర్వాత ఫోటో తీసేప్పుడు నాకు నేను పెట్టేశానండి అని మీరు ఫోటోకి వెళ్ళలేదనుకోండి మీ మనస్సులో మీరు చూసుకోవాలి ఫోటోకి వెళ్ళకపోవడం వరకు మంచిదే కానీ మనస్సులో నేను కర్తృత్వాన్ని విడిచిపెట్టాను లేదా పైకి దిఖావట్ భేషజం కోసం అలా చేస్తున్నారు కాబట్టి సన్యాసం అనేది సంకల్ప స్థాయిలో చాలా ముఖ్యం సర్వ సంకల్పాలు సర్వ సంకల్పాలు అంటే సంకల్పాలు రెండు రకాలు ఒకటి కర్మకి సంబంధించిన సంకల్పాలు నేను కర్తను భోక్తను రెండోది భోగానికి సంబంధించిన సంకల్పాలు ఇంతే సర్వ అంటే ఈ సంకల్పాలన్నింటినీ వదిలిపెట్టేస్తాం ఏదో కొద్దో గొప్ప భోగం ఉంటుంది భోజనం చేసినప్పుడు భోగం ఉండదండి ఇప్పుడు ఎండలో తిరిగి వచ్చి నీడలోకి రాగానే భోగం ఉండదు చల్లదనం యొక్క భోగం ఉండదు ఉంటుంది భోగం ఎప్పుడు ఎండంటే ఏమిటో తెలియని వాడికి నీడ యొక్క సౌఖ్యం తెలియదు కొంచెం అప్పుడప్పుడు ఎండలో తిరిగిన వాడికే నీడ యొక్క సౌఖ్యం అవగాహనకు వస్తుంది అటువంటి భోగము సహజమైన భోగం వీడు కావాలనే వెతికి పట్టుకున్న భోగం కాదు సహజమైన భోగం వెదర్ బాగుందనుకోండి హ్యాపీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది సహజమైన భోగము అలాగే సహజ కర్మ మనం భోక్తృత్వ కర్తృత్వ పరిత్యాగ పూర్వకమైన నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానం ఏదైతే ఉంటుందో అది సహజ కర్మ సహజ భోగము సహజ కర్మలో ఉంటాయి సంకల్పపూర్వక భోగము సంకల్పపూర్వక కర్మలు ఉండవు సర్వసంకల్ప సన్యాసి ఎందుకంటే ఈ శ్లోకాలు చాలా కాషస్గా అర్థం చేసుకోవాలి యోగారూఢస్తదోచ్యతే అప్పుడు ఆ వ్యక్తిని యోగారూఢుడు అని చెప్పవచ్చు కాబట్టి యోగారూఢుడు కావాలంటే భోగాసక్తిని అంతలా వదిలిపెట్టాలంటే వదిలిపెట్టాలి భోగాసక్తి ఉండడం భోగం మీద అసలు ఆసక్తి ఉండనే ఇప్పుడు భోజనమే దృష్టాంతం ఉందనుకోండి నాకు ఇది ఇది కావాలి అది కావాలని అసలు ఆ ఆలోచనే అనవసరం శుద్ధ అనవసరం ఏది లభిస్తే అది హ్యాపీగా తినేయటం అలవాటు చేసుకోవాలి హైజీన్ అది ఉండాలి నేను హైజీన్ ఉండకూడదు నేను అంటాను హైజీన్ ఉండాలి న్యూట్రిషన్ ఉండాలి ఆ రెండు ఉండాలి ఆసక్తి ఉండకూడదు రసమునందు ఆసక్తి ఇంద్రియ భోగమునందు ఆసక్తి ఉండకూడదు చాలా మంది ఏం చేస్తారంటే హైజీన్ కాంప్రమైజ్ అయిపోయి మేమేదో స్పిరిచువల్ అనుకుంటాం అది కదా అది కరెక్ట్ అలాగే న్యూట్రిషన్ అని తప్పుగా స్వీకరించి అది స్పిరిచువాలిటీ కాదు స్పిరిచువాలిటీ అంటే సంకల్ప సన్యాసం ఆ భోగ సంకల్పం సన్యాసం చేయాల్సి ఉంటుంది నిజానికి మీరు కనుక హైజీనిక్గా న్యూట్రిషన్స్గా తీసుకునే ఫుడ్ కనుక మీరు తీసుకోవడానికి అలవాటు పడితే దాని ఎందు రసభోగం తక్కువ ఉంటుంది నిజానికి లా ఏంటంటే మీకు బాగా నచ్చినటువంటి డిషెస్ ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్యానికి మంచివి కావు మీకు నచ్చుబాటు కాదు మీకు నచ్చని డిషెస్ మీకు లిస్ట్ రాసుకోండి అవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి అది అదొక లా ఉప్పు తక్కువైందనుకోండి మీకు నచ్చదు కదా చాలా మంచిది ఆరోగ్యం ఉప్పు కారం బాగా వేసి బాగా రోస్ట్ చేసి పెడితే మీకు బాగా నచ్చుతుంది కదా దోశ అవి అది చెడ్డది ఆరోగ్యానికి so that is the law కాబట్టి రుచి మీద ఆసక్తి మీరు ఎప్పుడైతే విధులు పెట్టేశారో మీ ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అయిపోతుంది ఫిజికల్ మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవడమే కాదు కాబట్టి యోగా రూపుని యొక్క స్వరూపాన్ని చాలా బాగా శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో చాలా బాగా చెప్పాడు చాలా అందమైన శ్లోకం సో మీకు నేను శ్లోకాన్ని జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు భాష్యకారులు ఆ శ్లోకాన్ని ఏ విధంగా వ్యాఖ్యానం చేస్తారో చూద్దాము యదా సమాధీయమాన చిత్త యోగి హి యస్మాత్ హీ అంటే అర్థం యస్మాత్ దేవుడు అనుకున్నారు అనగా అనర్థం హీ ఉంది కదా శ్లోకంలో యదా హి అని ఉంది ఎప్పుడైతే ఇతడు అక్కడ కర్త లేదు శ్లోకంలో కర్మలయందు ఆసక్తి లేనివాడు ఎవడు వాడు యోగి యోగి అంటే చూడండి దీంట్లో రహస్యం చెప్తాడు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు సాధారణంగా దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ఎలా వెళ్తారంటే సంసారులుగా దేవాలయంలో అడుగుపెడతారు ఇప్పుడు కూడా సంసారిగా దేవాలయంలోకి వెళ్ళకూడదు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళేప్పుడు సంసారిగా వెళ్తాం దేవాలయంలోకి వెళ్ళేప్పుడు ఇస్ నేను భక్తుడము అని సంకల్పించుకుని లోపలికి గుమ్మం దగ్గర ఆగి అహం భక్తోస్మి అనుకుని సాధారణంగా అలా వెళ్ళాలి ఎలా వెళ్తారు జనరల్గా ఎలా వెళ్తారంటే మా మా అబ్బాయేమో పరీక్ష పాస్ అవ్వాలి అని లోపలికి వెళ్ళాడు అనుకోండి ఆ కోరికతోటి వాడు భక్తుడా తండ్రియా ఈజ్ ది పిత మాకు బాగా ప్రమోషన్ రావాలి మా ఆయనకి ప్రమోషన్ రావాలి అని అమ్మగారు లోపలికి వెళ్ళారు అనుకోండి what is she is she wife and is she devotee is అవ్వాలి సో ఈ విధంగా మా ఆశ్రమం బాగా పెరగాలని నేను వెళ్ళాను అనుకోండి అన్నీ మీకే కాదు కొన్ని నాకు కూడా వర్తించుకుంటాయి సో మా ఆశ్రమం బాగా చందాలు బాగా రావాలని వెళ్ళాను అనుకోండి నేను భక్తున్నా ఆశ్రమ నిర్వాహకుడను ఆశ్రమ నిర్వాహకుడు అలాంటి వేరియస్ స్టేటస్లు మనకి సంసారంలో ఉంటాయి అవన్నీ డ్రాప్ చేసేయాలి అహం భక్తోస్మి అని మనం దేవాలయానికి వెళ్ళాలి అలా వెళ్తే ఒక్కసారి దేవాలయానికి వెళ్ళినా కూడా మీ హృదయంలో భక్తి భావం బాగా బలంగా మారుతుంది మీరు సంసారిగా ఒక్కసారి వెళ్ళినా పాడిన పాట పాడినా ఏమో ఉపయోగం గ్రోత్ ఉంటుంది అది మనకి అనుభవంలో తెలుసుకునే ఉంటుంది అలాగే వేదాంత క్లాస్కి వచ్చేప్పుడు కూడా ఎలా వస్తారంటే సంసారులు గారే క్లాస్కి వస్తారు జిజ్ఞాసులుగా రాదు సంసారంగా క్లాస్కి రాకూడదు ఒకళ్ళు నేను ఏదో వేదాంత క్లాస్ చెప్తూ ఏదో ప్రశ్నలు సమాధానాలు దాంట్లో ఒకళ్ళు అడిగారు స్వామిజీ పిల్లలని పెంచేప్పుడు ఎలా పెంచాలి అంటూ ఏదో ప్రశ్న అడిగారు నేనున్నాను మీరు వేదాంత క్లాస్కి వచ్చారా లేకపోతే kindergarten train teachers training కోర్సుకి వచ్చారా ఇది క్యా బాధ్యత నేను అలాగే అడిగేశాను అవునండి ఇప్పుడు నేను పిల్లల్ని ఎలా పెంచాలో నేను ఎలా చెప్తాను సన్యాసి నాకు ఎలా తెలుసు పిల్లల్ని పెంచగలిగే సామర్థ్యం అంటే నేను గృహస్థుగానే ఉండేవాడిని అది చేతకాక కదా రోడ్డు మీద నేను ఎలా చెప్తాను నేను ఎలా చెప్పగలుగుతాను తర్వాత ఇంకోటి చెప్పగలనే అనుకోండి ఏదో సమాచారం ఇక్కడ అక్కడ పోగేసి ఓపు సామాన్లు పోగేసినట్టుగా ఏవో కొన్ని పోగేసి పెట్టుకుంటాం అది దాంతో చెప్పచ్చు సమస్య కాదు ఏదో ఐడియా ఇవ్వచ్చు but why should I do what are you I'm the mother no you should not be mother you should be జిజ్ఞాసు నేను మీకు ఉంటే దృష్టాంతం కోసం చెప్పాను అహం జిజ్ఞాసు తాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస ఉందా ఉన్నవాడికి అలాగే యోగి భవార్జున బి ఏ యోగి యోగులంటే హిమాలయాల్లోనూ ఎక్కడో ఉంటారని మీరు అనుకోదు అలా అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి అలా చెప్పేవాడు అర్జున నువ్వు యోగివి కమ్ము అని చెప్పేవాడు చెప్పేవాడు కాదు నీ డ్యూటీ నువ్వు చేస్తూ ఉండు యోగివే కమ్ము అని చెప్పాడంటే అర్థం ఏంటి గృహస్థిగా ఉంటాం డ్యూటీ చేసుకుంటాం యోగివి అవ్వాలి యోగి కాదు యోగి అంటే ఎవరు సమాధీయమాల చిత్త యోగి ఎవడి మనస్సు అయితే ప్రశాంతంగా ఉంటుందో ఏకాగ్రతను పొందుతూ ఉంటుందో సమాహిత చిత్త అంటే అయిపోయినట్టు లెక్క సమాధీయమాన చిత్త అంటే ఇంకా ప్రాసెస్లో ఉన్నాడని అర్థం ఆ సంస్కృత పదం యొక్క శోభ కాబట్టి ఎవరి యొక్క మనస్సు అయితే క్రమక్రమంగా ఏకాగ్రము ప్రసన్నము అవుతుందో సాధన సాధనా మార్గంలో ఎవడు ముందుకు అడుగు వేస్తున్నాడో వాడు యోగి ఆ యోగి గురించి మాట్లాడుతున్నాం ఆ యోగి ఎలా ఉంటాడు ఇంద్రియార్థేషు ఇంద్రియాణావస్థా శబ్దాదయ తేషు ఇంద్రియార్థేషు ఇంద్రియముల యొక్క విషయములు అర్థములు అంటే విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములు వీటి ఎందు ఆసక్తి లేకుండా ఉంటాడని వెరపు తర్వాత వస్తుంది క్రియా వీటి ఎందు ఆసక్తి లేకుండా ఉండాలి అసలు నిజానికి ఈ భోగాసక్తి చాలా హానికరం ఎందుకంటే ఒక వాక్యం ఉంటుంది నానుపహత్య భూతాన్ని భోగ సంభవతి మీకు ఏదైనా ఒక ఒక ఒక దృఢమైన భోగం మీకు లభించాలి అంటే మీరు ఇతర ప్రాణులకు హింస కలిగించకుండా మీకు భోగం లభించదు ఈ భోగం ఎలాంటిదంటే ఏదో ఎదురుచ్ఛాలాభ సంతుష్ట అన్నట్టుగా లభించిన దాంతో మొత్తంగా మీరు స్వీకరించి సంతోషంగా సింపుల్ గా సోబర్ గా జీవిస్తుంటే పర్వాలేదు కానీ మీకు మంచి పకడ్బందీ అయిన భోగం కావాలి అని మీరు అనుకుంటే ఎవళ్ళనో ఒకళ్ళని హింస పెట్టందే ఇంకా భోగం నేను చిన్నప్పుడు మేము మా అమ్మగారి తల్లుల్ని ప్రెషర్ పెట్టి మాకు పండుగ గడ్డి చేసి పెట్టి కారం కోసం చేసి పెట్టి లడ్డూ చేసి పెట్టి అని ప్రెషర్ పెట్టేవాడు వాళ్ళే మా పిల్లాడు హై స్కూల్లో వీడు ఏదో బాగా ఉద్యోగం చేస్తున్నాడు సెలవులకు వచ్చాడు అని వాళ్ళు పాపం ఆ పొయ్యి దగ్గర అలాగా పడిపోయి రోజు చేసే పనికి పది రెట్లు ఎక్కువ పనిచేసి ఆ కోరినటువంటి పదార్థాలని వండి వడ్డించేవారు అవి ఎంజాయ్ చేసేస్తూ తినేసేవాడు ఆ తర్వాత కొంచెం వివేకం వచ్చినప్పుడు అనిపించింది అప్ప వేరే ఎక్స్ప్లాయిటీ దిస్ వాళ్ళని హింస వాళ్ళకి వాళ్ళ హింస అనుకోలేదు అది వాళ్ళ గొప్ప కానీ మన వైపు నుంచి మన మన వైపు నుంచి మన కంట్రిబ్యూషన్ ఏమీ లేదు వాళ్ళు దాన్ని ప్రేమ ప్రేమ అనే మహామంత్రంతో కవర్ చేసుకుని పోయారు కాబట్టి ఆ చాకరీ అంతా చేశారు కానీ మన వైపు నుంచి మనం ఏం చేసాం వాళ్ళకు కొంత ఎక్స్ట్రా చాకరీనే కల్పించిన వాళ్ళం అయ్యా కాబట్టి మీకు భోగం ఎక్కడున్నా అల్పమైన ఎదురుచ్ఛాలాభ సంతుష్ట పూర్వకమైన భోగం పర్వాలేదు కానీ భోగాసక్తి ఉంది అంటే అది ఇంకొకడికి పనిష్మెంట్ అయిపోతుంది కాబట్టి అది కూడా హింస శారీరకమైన హింస వాగ్రూపమైన హింస వాడు అంత జాగ్రత్త చేసిన తర్వాత ఉప్పు మర్చిపోయాడు అనుకోండి మనం విసుక్కున్నాం అనుకోండి అది వాగ్రూపమైన హింస మానసమైన హింస ఉంటుంది ఏదో కొంత హింస ఎదరవాళ్ళకి కలిగించకుండా మనకి భోగాలు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి భోగాల వెంట పడరాదు భోగాల వెంట పడితే దాంట్లో హింస ఉంది తీరుతుంది అదొక దోషం రెండో దోషం భోగమును వివర్ధంతే రాగా తేషాం కౌశలానిచ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే భోగం కొద్దిగా ఆరంభమవుతుంది అవుతుంది క్రమక్రమంగా అది సోఫిస్టికేషన్ పెరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు మీకు సపోజ్ లడ్డు లడ్డు ఉందనుకోండి ఏదో లడ్డు తినాలి బాగుంటుందని అనుకుంటే ఏదో సమ్ సింపుల్ లడ్డు తీసుకొచ్చి పెడితే తినేస్తాం కానీ క్రమక్రమంగా మీకు రుచులు బాగా అలవాటు అయిన తర్వాత వెరీ హై క్లాస్ లడ్డు పెడితేనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అది చాలా హై క్లాస్ ఉంది రసగుల్లా ఉందనుకోండి ఏదో రసగుల్లా పెడితే కుదరదు కేఆర్ దాస్ రసగుల్లా అయితేనే మనకి నచ్చుతుంది అలాగే అలాగే గంధం ఉందనుకోండి ఇటు begin with some cheap scent కూడా ఆ బాగుంది పరిమళంగా ఉందనిపిస్తుంది తర్వాత తర్వాత చాలా సోఫిస్టికేటెడ్ సెన్స్ ఉంటేనే మీకు ఏదైనా వచ్చుతుంది ఆ రకంగా మనం ఎలా జీవిస్తామంటే దీనికి ఆధునికత మోడర్నిటీ అంటే ఇలా ఉంటుంది మోడర్నిటీ అంటే ఏమిటి వాడికి ఈ భోగాల మీద ఎంత సోఫిస్టికేషన్ వచ్చేస్తుందంటే చాలా సూక్ష్మంగా భోగం ఉంటే కానీ వీడికి సత్తు సంతోషం కలగదు అలాగే తయారవుతారు ఇప్పుడు కార్లో ప్రయాణం చేసి వాళ్ళు టెంపరేచర్లు ఎక్కడ విదేశాల్లో చేస్తారు అలాగే వాళ్ళు టెంపరేచర్ ఫిక్స్ చేసుకుంటారు sixty nine point five degrees దగ్గర పెడతారు ఆ టెంపరేచర్ అలాగే బతుకుతాడు అక్కడ ఎంతసేపు సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ వాడు ఇండియా వచ్చాడు అనుకోండి ఇక్కడ ఇక్కడ టెంపరేచర్లకు అసలు ఎక్కడ అగ్నిహోత్రంలో గాడిపోయి పక్కన బారేసినట్టు ఉంటుంది ఇక్కడ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఏంటండి రాత్రి కూడా రాదు ఆ టెంపరేచర్ ఇప్పుడే ఎండలు ఆరంభం అయ్యాయి sixty nine point five Fahrenheit centigrade కాదు సో అంతలా వాడికి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ ఉందనుకోండి సపోజ్ ఏంటంటే ఒక్క పోషిస్తుంది సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఉందనుకోండి అబ్బో చలి ఏదైనా ఒక స్వెటర్ తీసుకోండి అలా తయారు ఈ భోగములను అనుభవిస్తూ పోతూ ఉంటే వాటి మీద ఆసక్తి పెరగడమే కాకుండా ఆ కౌశలము అంటే సోఫిస్టికేషన్ అది కూడా పెరిగిపోతుంది దాంతో వాడికి సంతోషం కలిగించడం చాలా కష్టమైపోతుంది మామూలుగా సింపుల్ భోజనం చేసి వాటికి ఒక కూర పప్పు పులుసు వేసి భోజనం పెట్టేస్తే వాడు ఆనందపడిపోయి ఆశీర్వదించి అవతలిపోతాడు మంచి ఖరీదైన భోజనం అలవాటు పెట్టి అలవాటు పడ్డవాడు ఉంటాడు అనుకోండి వాడికి మీరు వాడిని సంతోష పెట్టాలంటే మీరు మీ వల్ల అవదాప ఈ డేంజర్ ఉంది భోగా కాబట్టి భోగాసక్తిని సుతరాము దూరంగా పెట్టాల్సి ఉంటుంది ఇంకపోతే తర్వాత కర్మలు ఉంటాయి పాపం కొంతమంది ఉంటారు వాళ్ళకి భోగాశక్తి ఉండదు కానీ కర్మాశక్తి ఉండదు భోగాల మీద శ్రద్ధ ఉండదు కానీ ఈ చాకరీ చేసో లేకపోతే ఇది చేసో అది చేసో ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కాలు అలా తిరుగుతూ ఉండాలి చక్రాలు దాంట్లో వాడికి నిద్రపడతాం కర్మాసక్తి ఉంటుంది ధృతరాష్ట్ర మహారాజు విధుడికి కబుపెట్టాడు రాత్రి పాపం పెట్టాడు విధులు పరిగెత్తుకు నిద్రపోతున్నాడు పాపం విధుడు ఎవరూ లేక మహారాజు నన్ను వెళ్ళాడు ఏమయ్యా అన్నాయా ఏమిటి ఇలాగ అర్ధరాత్రి ఏమిటి నిద్రపడట్లేదురా తమ్ముడు అంటే అప్పుడు ఆయన అడుగుతాడు దోమలకు కారణం ఏదో తెలిస్తే దానికి పరిష్కారం ఉంటుంది కదా దోమలు కుట్టడం వల్ల నిద్రపట్టలేదా అని కదా మీరు దోమలు ఎన్నో మరి మరైతే ఆహారం తిన్నది అరగక నిద్రపట్టట్లేదు లేదా అది బాధ ఓ అలాగా కర్మాసక్తి ఏదైనా ఉండడం చేతి నిద్రపట్టట్లేదా అని అడుగుతాడు ఏదో కర్మాసక్తి ధృతరాష్ట్ర మహారాజు కూడా కర్మాసక్తి ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వేశాడు ఆయన దుర్యోధనలో ఏదో పెట్టిపోయాడు ఆ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేదాకా నిద్ర అలా మన జీవితాల్లో కూడా ఉంటాయి రేపు పొద్దున్న ఏపీ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలంటే ఇవాళ దాకా నిద్ర పొద్దున్న ఏడు గంటలకు ఐదు ఐదింటి దాకా పడుకోవచ్చు కదా వీడు ఐదింటికి ఏడు రెండింటికి లేచి పోతే రెండింటి దాకా శుభ్రమైన నిద్రపోతాడా కాలత నిద్ర ఏదో పట్టి ఎందుకు అలా అవుతుంది దాన్నే కర్మాశక్తి ఆ ఎక్స్ప్రెస్ అదేదో అక్కడ ఏదో ఘనకార్యం సాధించేయాలి బోళ్ళని పనులు ఉన్నాయి వాడికి నిద్రే పడుతుంది ఇంక రాత్రి ఆ మనస్సు అన్వైండ్ అవ్వదు అలా ఎక్సైటెడ్గానే లెవెల్లో ఉంటుంది ఆ వీలు అలా ప్లే చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ కర్మాసక్తి అన్నది ఇది యోగి యొక్క లక్షణం కాదు యోగి కర్మలు నిండా చేస్తారు కానీ దేని ఎందు ఆసక్తి పెట్టుకోరు ఆసక్తి అంటే లగ్గయ అంటే అతుక్కుపోయాడని అర్థం అది దోషం అది చెప్తున్నారు ఇప్పుడు కర్మసు చ నిత్య నైమిత్తిక కామ్య ప్రతిషిద్ధేషు చ ప్రయోజనాభావబుద్ధ్యా నానుషజ్యతే ఏమంటే కర్మలు నాలుగు రకాలు ఉన్నాయి నిత్య నైమిత్తిక కామ్య ప్రతిషిద్ధ ప్రతిషిద్ధ అంటే ప్రొహిబిటెడ్ యాక్షన్స్ వాటి మీద ఆసక్తి పెట్టుకోకూడదు అది మీద ఆసక్తి ఉండదు కొంతమంది ప్రొహిబిటెడ్ యాక్షన్స్ మానేస్తారు చేయరు కానీ ఆసక్తి మాత్రం ఆసక్తి పోదు కర్మ మానేస్తారు కానీ ఆసక్తి ఇప్పుడు పోలీసు లేకపోతే ఎంతమంది ధర్మాన్ని పాటిస్తారు చెప్పడం కష్టం ఏదో పోలీసు ఉన్నాడు కదా పోలీసు వ్యవస్థ అనేది ఒకటి కాబట్టి అందరూ ధర్మాన్ని పాటిస్తున్నారు ఇప్పుడు నవాన్ మీరు వాలంటరీగా ధర్మంగా ఉండండి అని చెప్పారనుకోండి అప్పుడు ధర్మాత్ములు చాలా తక్కువ ముందే మిగులుతారు కాబట్టి ప్రతిషిద్ధ కర్మ మానేస్తే సరిపడదు దాని మీద ఆసక్తి ఉండదు కామ్యకర్మలు మానేస్తే సరిపడదు కర్మ వేలు ఆసక్తి ఉండదు నైమిత్తిక కర్మలు మానేయకూడదు చేస్తూనే ఉండాలి గృహస్థిగా నిత్య నైమిత్తిక కర్మలు చేస్తూనే ఉండాలి కానీ వాటి మీద కూడా ఆసక్తి ఉండదు ఆసక్తి అంటే ఇప్పుడు ఉదాహరణకి సపోజ్ మీరు రోజు పూజ చేస్తున్న అలవాటు ఉందనుకోండి ఏదో రోజు ప్రారంభం బాగోలేక అనారోగ్యం చేస్తున్నాం లేకపోతే ఏదో బస్సు మిస్ అయ్యో ఏదో పూజ మిస్ అయ్యారనుకోండి అయ్యో పూజ మిస్ అయిపోయాం పూజ మిస్ అయిపోయాం పూజ మిస్ అయిపోయామని బెడ్ పెట్టేసుకుంటే దేవుడు కోపం వచ్చేస్తుందేమో అని ఇలా పెట్టేసుకుంటే దాన్ని ఆసక్తి కాబట్టి సహజత్వాన్ని తెచ్చుకోవాలి నిత్య నైమిత్తిక కర్మల ఎందు కూడా అనాసక్తంగా అనుష్ఠించడం అలవాటు చేసుకోవాలి అప్పుడే వాడు యోగి అవుతాడు ఎందుకంటే రహస్యం ఏంటంటే ఆత్మస్వరూపంలో క్రియా సంబంధం లేదు అది ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఎప్పటికైనా కాబట్టి ఆత్మస్వరూపంలో క్రియా సంబంధం లే లేని సందర్భంలో వీడు ఆత్మజ్ఞానాన్ని పొందడం లక్ష్యంగా పెట్టుకున్నవాడు కర్మలందు ఆసక్తి పెట్టుకున్నాడంటే దాన్ని ఏమన్నా అది అజ్ఞానమే కదా కాబట్టి కర్మాసక్తిని నొట్రెస్ చేయాల్సి ఉంటుంది అదేంత అనుషంగం కర్తవ్యత బుద్ధి కరోతి ఇత్యర్థ ఏమంటే అనుషంగము ఉండరాదు అంటే అర్థం ఏంటి అంటే భోగాలు కానీ కర్మలు కానీ ఈ భోగాలని మనం సృష్టించాల్సిందే అంటే ఈ భోగాలను మనం వ్యవస్థ చేసుకోవాల్సిందే ఈ భోగం మనం ఉండి తీరాలి అని మీరు అది కర్తవ్యత బుద్ధి ఆ రకమైన నిశ్చయం మీలో ఉందంటే మీరు భోగాన్ని అనుభవించారా మానేరా అన్నది పాయింట్ కాదు మీకు అటువంటి నిశ్చయం మీ బుద్ధిలో ఉంది అంటే మీకు ఆసక్తి ఉన్నట్టు లెక్క అలాగే ఈ కర్మ నేను చేసి తీరాల్సిందే అని మీరు అనుకుంటే మీకు కర్తృత్వాసక్తి ఉన్నట్టే లెక్క కాబట్టి కర్మలు చెయ్యడం పాయింట్ కాదు కర్మల ఎందు ఆసక్తి నాలుగు విధాల ఆసక్తి భోగముల ఎందు ఆసక్తి ఇది సుఖరాము ఉండరాము ఆ స్థితి మీరు చేరుకున్న రోజున మీరు యోగారూపులైనట్టు మీరు తెలుసుకోండి